అధునా సర్వస్య గీతాశాస్త్రస్య సారభూత అర్థో నిశ్రేయసార్థः అనుష్ఠేయత్వేన సముచిత్య ఉచ్యతే మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరస్ సర్వభూతేషు యः స పాండవ మత్కర్మకృత్ మదర్థం కర్మ మత్కర్మ తత్కరోతి మత్కర్మకృత్ మత్పరమ కృత్ మత్పరమః కరోతి భృత్యః స్వామికర్మ నతు ఆత్మన పరమా ప్రేత్య గంతవ్యా గతి ఇది స్వామినం ప్రతిపద్యతే అయం తు మత్కర్మకృత్ మాం ఏవ పరమాంగతి ప్రతిపద్యతే ఇది మత్పరమ అహం పరమః పరాగతిః यस्य सः अयम् मत्परमः तथा मद्भक्तो माम् एव सर्वप्रकारैः सर्वात्मना सर्वोत्साहेन भजते इति मद्भक्तः सङ्गवर्जितो धन पुत्र मित्र कलत्र बन्धुवर्गेषु सङ्गवर्जितः सङ्गः प्रीतिः स्नेहः तद्वर्जितः నిర్వైरो నిర్గతవైర సర్వభూతేషు శత్రుభావరహిత ఆత్మనः అత్యంతాపకారప్రవృత్తేషు అపి య ఈదృశో మద్భక్తः స మాం ఏతి అహం ఏ తరాగతి న్యాగతి కాచిద్భవతి అయం తవ ఉపదేశ ఇష్టో మయా ఉపదిష్టో హే పాండవ ఇది इति श्रीमहाभारते शतसाहस्र्याम् संहितायाम् वैयासिक्याम् भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनम् नाम एकादशोऽध्यायः इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यगोविन्दभगवत्पूज्यपादशिष्य श्रीमच्छङ्करभगवतः कृतौ श्रीभगवद्गीताभाष्ये विश्वरूपदर्शनम् नाम एकादशोऽध्यायः